ये యథోక్తప్రకారై భజంతే మాం భక్తాః సంతః తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే తేషాం సతతయుక్తానాం నిత్యాభియుక్తానాం నివృత్తసర్వబాహ్యైషణానాం భజతాం సేవమానానాం किम् अर्थित्वादिना कारणेन न इति आह प्रीतिपूर्वकम् प्रीतिः स्नेहः तत्पूर्वकम् माम् भजताम् इत्यर्थः ददामि प्रयच्छामि बुद्धियोगम् बुद्धिः सम्यग्दर्शनम् मत्तत्त्वविषयम् तेन योगो बुद्धियोगः तम् बुद्धियोगम् येन బుద్ధియోగేన సమ్యగ్దర్శనలక్షణేన మాం పరమేశ్వరం ఆత్మభూతం ఆత్మత్వేన ఉపయాంతి ప్రతిపద్యంతే కే తే ఏ మచ్చిత్తత్వాది ప్రకారై మాం భజంతే